కీర్తన యాభై ఎనిమిది బోధింపరే ఎరిగిన బుధులాల పెద్దలాల శ్రీధరుని మాయలలో చిక్కితిమినేము దైవమును నొల్లము ధర్మమును నొల్లము దావతి సంసారముతో తగులే కాని భావపు భవబంధాల భయము నెరగము వేవేలు గాని వెగిలేచినేము ముందు విచారించము మొదల విచారించము పొందేటి సతులతోడి భోగమే కాని చెందిన మనసులోని చింతలను బాయము మందపు మదమే కాని మాపుదాకానేము పరము దడవము భక్తి దడవము అరిది ధనము మీది ఆశలే కాని ఇరవై శ్రీ కొనిదానే నన్ను నిరతి నిరగనైతి నేనించుకంతాను